किञ्च सुखमात्यन्तिकम् यत्तद्बुद्धिग्राह्यमतीन्द्रियम् वेत्ति यत्र न चैवायम् स्थितश्चलति तत्त्वतः सुखम् आत्यन्तिकम् अत्यन्तम् एव भवतीति आत्यन्तिकम् अनन्तम् इत्यर्थः यत्तद्बुद्धिग्राह्यम् बुद्ध्या एव ఇంద్రియనిరపేక్షయా గృహ్యతే ఇది బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం ఇంద్రియగోచరాతీతం అవిషయజనితం ఇత్యర్థః వేత్తి తత్ ఈదృశం సుఖం అనుభవతి యత్ర యస్మిన్ కాలే నచేవయం విద్వాన్ ఆత్మస్వరూపే స్థిత తస్మాత్ నయేవ చలతి తత్వతః తత్వస్వరూపాత్ న ప్రత్యవతే ఇత్యర్థः